కుతశ్చ తత్ యుద్ధం కర్తవ్యమితి ఉచ్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయా చ అప్రార్థితయా ఉపపన్నం ఆగతం స్వర్గద్వారం అపావృతం ఉద్ఘాటితం ये एतत् ईदृशम् युद्धम् लभन्ते क्षत्रियाः हे पार्थ किम् न सुखिनः ते